యది అత్ర తే లోకసంగ్రహకర్తవ్యతాయాం విప్రతిపత్తిః తర్హి మాం కిం న పశ్యసి న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి న మే మమ పార్థ న అస్తి न విద్యతే కర్తవ్యం త్రిషు అపి లోకేషు కించన కించిదపి కస్మాద్ న అనవాప్తం అప్రాప్తం అవాప్తవ్యం ప్రాపణీయం తథాపి వర్తే ఏవ చ కర్మణి అహం